ఓం శ్రీ హరి ఓం శ్రీకృష్ణుడి ప్రార్థనాలయం పురాలయం ఆనందశంకరం లోకశంకరం మాయాసే దీవేశౌ కరోతి దుష్పత సర్వం ప్రకల్పితం మాయా కామాసేన జీవేశం కరోమి ఇది అన్నాను అంటే కొంచెం వివరించాలి మాయా మాయాశక్తి ఆధారసేన ఆధారసే ప్రతిభావోచే ఈశ్వరుడు జీవుడు ఈశ్వరుడు కరోది తయారు చేస్తుంది శ్రోతత్వత శృతి చెప్పుగలన జీవేశం జీవుడు ఈశ్వరుడు కల్పితము చేయబడిన వారు మాత్రమే వారిద్దరికే సర్వం సహల జగత్తు సర్వకల్పితం కలిగించబడింది ఇప్పుడు చూడండి బంగారము కృష్ణాంశం తీసుకోవచ్చు బంగారము బంగారం ఎక్కడ వేడుకారు అయితే ఎవరో ఏం చేశాడు ఆ నేల అక్కడ బంగారం ఎక్కువగా ఉన్న నేలాన్ని పరీక్షించాడు పరీక్షించడమే కాకుండా అసలు వదిలిన బంగారము నగ్గెట్స్ అని నగ్గెట్స్ అంటే మొక్కలు మొక్కలు మొక్కలు అలా దొరికింది నగ్గెట్స్ రూపంగా దొరికింది కొండకాలు పొడవని చేస్తూ ఉంటాయి నగ్గెట్ నగ్గెట్ అంటే ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏ లోహము కూడా మీకు లోహము పొందా దొరకదు లోహములన్నీ కూడా ఆక్సైడ్స్ రూపంగా మట్టితో కలిసిపోయి ఐదు నుండి ఐదు ఆక్సైడ్ రూపంగా జింక్ జింక్ ఆక్సైడ్ రూపంగా దొరుకుతుంది ఆ సెల్స్ దొరుకుతాయి వాటిని మనం వేడి చేసి ఆ సీజన్ తీసేస్తే లోహం లభిస్తుంది మధ్యాహ్నం అలా కాదు ఇప్పుడు లోహము లోహములో లాగానే లభిస్తుంది పైగా పచ్చగా వేడేసిపోతూ ఉన్నది తర్వాత వాతావరణంలో తేమతో రియాక్షన్ అవ్వదు కాబట్టి దీన్ని ఏదైనా ఆవునంటే తయారు చేసి మెడలో వేసుకుంటే బాగుంటుందేమో అని ఒకరు మొదలు పెట్టాడు అని ఒకరు ఎవరు మొదలు పెట్టాడు అప్పుడు ప్రారంభమైనది ఏమిటి ఆభరణ ప్రపంచం అనేది ఒక ప్రపంచము అప్పుడు కల్పించబడింది అంతకుముందు పంచభూతాలు ఉన్నాయి ప్రారంభం ఉన్నారు నిర్వీణికలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆభరణాలు అనేవి లేదు ఆవరణం అనేది కల్పించదు ఒకసారి అది కల్పించబడితే అది ఇప్పుడు ప్రపంచం అంతా విస్తరించేసి ప్రపంచంలో కల్లా ఎక్కువ బంగారాన్ని దిగుమతి చేసుకునే ఆభరణాల కోసం వాటి దేశం ప్రథమ స్థానంలో ఏ దేశం ఉన్నది భారతదేశం భారతదేశం దుబాయ్ నుంచి స్మగ్లింగ్ బాంబే స్మగ్లింగ్ గ్యాంగ్స్ మీద బాంబేకి ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి కొన్ని వందల సినిమాలు వచ్చి ఉంటాయి వాటన్నింటిలోనూ విలన్ అంటే ఎవరు స్మగ్లింగ్ సాయుడు ఉంటాడు వాళ్ళు చేసే స్మగ్లింగ్ ఏంటి ఎక్కడి నుంచి దుమాలి ఈ బంగారములంతని మనం పూర్తి చేసుకునే ఏం చేస్తాం వాటిని ఆభరణాలు తయారు చేస్తాం ఈ ఆభరణాలు ఎవరు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు ఈశ్వరుడు కూడా ఈశ్వరుడు కాదు పెట్టుకుంటాడా మనం పెడతామా ఈశ్వరుడికి మనం పెట్టాలి ఇది పరిస్థితి మనిషి చైతన్య స్వరూపంలో ఉంటాడు ఆ చైతన్యము ఆ చైతన్యము మనస్సునందు ప్రతిఫలిస్తుంది మనస్సు మనస్సు అంటే సత్పరితమవుతున్న మనస్సులో సత్వగుణం ఉంటుంది ప్రజలగుణం ఉంటుంది దీంట్లో సత్వగుణం అధికంగా ఉన్న మనస్సులో చైతన్యం ప్రతిఫలిస్తే ఒక రకంగా ఉంటుంది తమోగుణం అధికంగా ఉన్న మనస్సులు అంటే రజస్తమస్సులు అధికముగా ఉన్న మనస్సులో చైతన్యం ప్రతిఫలించినప్పుడు ఇంకోవచ్చున్నాం సత్వగుణం వరకు చైతన్యం ప్రతిఫలించినప్పుడు శాంతి ఆనందము అనుభవానికి వస్తాయి దానికే ఏది రజస్తమస్సులలో చైతన్యం చైతన్యం ప్రతిఫలించినప్పుడు అశాంతి దేహాభిమానము కర్తృత్వము భోక్తృత్వము తర్వాత అల్పత్వము కోరికలు కోరికలను బట్టి భయాలు బెట్టలు ఇవన్నీ అనుభవానికి వస్తాయి దానికి జీవుడు ఉన్నది కేవలము చైతన్యం ఒకటి ఆ చైతన్యం సద్గుణ ప్రధానమైన మాయలో మాయాశక్తిలో ప్రతిఫలిస్తే దేవుడనబడింది అదే చైతన్యం పెద్ద తమస్సులు ప్రధానముగా కలిగిన మాయాశక్తిలో ప్రతిఫలిస్తే తమస్సు జీవుడు అంటారు ఇది ఎలాగంటే నేను సినిమాకి వెళ్తాను ఎదుర్కొండ తెరపడి ఏం కనబడుతుంది ప్రకాశము అనుకో తెర మీద ఉన్నది ప్రకాశమే అదే కృష్ణ తెర మీద ఏమిటే కృష్ణ తెర మీద ప్రకాశము కలదు ప్రకాశాన్ని లేదు చూస్తాం ప్రకాశం అంటే ఉంటుంది జ్ఞాన కొడుకు మేము కొడుకు అవుతుంటారు అలా అనుకుంటున్నా ప్రకాశము అంటే వెలుగు అని ఉంటుంది కొంతమంది ప్రకాశము అని ఒకసారి మంగళం నాకు అయింది నేను పాఠం ఉద్దేశించిన తర్వాత ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఆ ప్రకాశం ఎవరంటే ఎవరబ్బాయి అలా అనుకోవద్దు దయచేసి ప్రకాశం అంటే వెలుగు అని అర్థం మీరు సినిమాకు వెళ్తారు తెర మీద మీకు ఉన్నది లేదు కనబడేది వెలుగు ఉన్నది వెలుగు కనబడేది ఏమో లేదా ఏమండి కాబట్టి హీరో అని మీరు హీరో కనబడతారు హీరో కనబడటానికి అర్థం ఏంటి ఎదురే కనబడింది ఆ ఎదుటే ఆ రూపంగా కనపడ్డప్పుడు హీరో అయింది దేవుడు కనపడతాడంటే అదే వెళ్ళి అదే వెళ్ళి అని అదే వెలుగు మరో వెలుగే కాదు ఇన్ని వెలుగు లేదు ఒక వెలుగు ఆ అది కనపడినప్పుడు ఆ మిల్లర్స్ లాగా కనపడింది అంటే ఒక ఎదురు నిలువగా కనపడింది ఎదురుగా కనపడింది ఈ హిందూ మిల్లర్స్ ని చూసి చూపులో ఉన్నాయి తప్ప వెలుగులో లేవు యథార్థంగా జీవో మిల్లర్ లేవు కాబట్టి మాయా అనే శబ్దాన్ని అందుకోసం ప్రకటించారు ఒక మాయలో వెలుగు పడి జీవో కనపడ్డాడు ఇంకో మాయలో వెలుగుపడి నిలబడి నీలో నిలబడి ఉంటే వాళ్ళకి నిలబడదు కొంతకాలం నీలో నెగ్గుతాడు మరి కొంతకాలం వేళ నెగ్గుతాడు ఆఖరికి శుభాంతం అవుతుంది దాని పేరే సినిమా మన జీవితం కూడా ఒక సినిమా ఉన్నది ఒకే ఒక వెలుగు ఆ వెలుగు మాయాశక్తిలో ప్రతిఫలించి జీవుడైంది ఈశ్వరుడిగా అయితే మరి మాయాశక్తిలో ప్రతిఫలించినప్పుడు ముందెలా అయింది అంటే ఈ మాయ మూడు గుణముల యొక్క కలయిక ఆ మూడు గుణముల కలయికలో సత్వమును అధికంగా ఉన్నప్పుడు ఆ ప్రతిఫలనము నుండి ఈశ్వరుడు కనబడ్డాడు భాషించినాడు ప్రజా సమస్యలు అధికంగా ఉండి సత్వం తక్కువైనప్పుడు జీవులు సాధించేది కాబట్టి సినిమా తెర మీద హీరో పిల్లలు ఉండదు హీరో పిల్లలు కనబడదా ఉన్నది జరుగుతాయి అదేవిధంగా ఉన్నది ఒకే ఒక చైతన్యం ఇన్ని చైతన్యాలు లేవు ఒక్కటే చైతన్యం రెండవది లేదు కానీ అదే చైతన్యము ఒక రకమైన మాయ చేత ఒక రకమైన మాయ ఎందు ప్రతిఫలించి ఈశ్వరుడుగా మరి ఒక రకమైన మాయ ఎందు ప్రతిఫలించి జీవుడుగా భాషిస్తూ ఇక్కడ ప్రతిఫలించడము భాషించడము తప్ప ఉండడం అనేది లేదు ఉండడం వెలుగొక్కడే చైతన్యం ఒక్కడే అది ఒక్కడే ఉన్నది మిగతాదంతా కనపడ్డమే తప్ప ఉండడం లేదు అంచేతనే కల్పితవు అనాంశించి కల్పితవు అనాంశించి కాబట్టి మీరు చెప్పండి మీరు జీవులు అని మీరు నిశ్చయించుకున్న తర్వాత మీకు దేవుడు అవసరం సో మొట్టమొదట నేను జీవులను ఆయుష్యులను అని మీరు నిశ్చయించుకోవాలి దాన్ని జీవుడు కల్పన జీవం కల్పయతే పూర్వం మాధుర్య మొట్టమొదటి జీవుణ్ణి కల్పిస్తాడు యథావిద్య తథా స్మృత అన్యాన్ భావాన్ పృథక్ విధా తర్వాత మిగిలిన వేరు వేరు పదార్థములను కల్పిస్తాయి వాటి వాటి వాసనలు వాటి సంస్కారాలను బట్టి కల్పనలు చేసుకోవాలి దేవుణ్ణి వీడు తనని తాను జీవుడుగా అల్పుడుగా ముందు కల్పించుకుంటాడు ముందు ఎలా కల్పించుకుంటాడంటే నేను అల్పుడు ఫలానా వాడి అబ్బాయిని నేను నాకు నలభై ఏళ్ళు వచ్చాయి నాకు ఒక భార్య పిల్లలు ఉన్నాను నాకు డబ్బు కొద్దిగా ఉంటే ఇంకా వస్తే బాగుంటుంది నాకేమో కొన్ని కొడుకులు చేయలేదు ఇంకా కొన్ని కొడుకులు తింటే బాగుంటుంది నా కులం వీళ్ళందరూ పోవాలంటే బాగుపడదు కులం కారణంగా నేను దేవుడికి మరింత దగ్గరగా ఉన్నాను దేవుడికి కొడుకు చూసాను దేవుడు వచ్చి చెప్పడం వెళ్తుంది నీకు నిజంగా దేవుడు వచ్చి చెప్పడం చెప్పలేదు వీడే నాది ఫలానా ఫలానా ఆ కారణంగా నేను ఫలానా దేవుడికి దగ్గరగా ఉన్నాను ఆ దేవుడికి నాకు దగ్గర సంబంధం కాదు ఇప్పుడు గురి పెట్టాడు చూసారు దేవుడు నేను నిద్రపోతున్నాను అని పడుకుంటే తెల్లవారుజామున కళలో ఆ దేవుడు కనపడ్డాడు కళ వీడు కల్పించుకున్నారా దేవుడు పెట్టిందా వీడు కల్పించుకున్నారా ఆ కళలో దేవుడు కాబట్టి నాకు గుడి కట్టు వీడు మొన్న పట్టణంలో వృద్ధులు చేసి గుడి కట్టాడు ఆ గుడిలో దేవుడిని పెట్టాడు దేవుడిని ఎలా పెడతాడో మీకు అసలు ఐడియా ఎలా ఉంటారు నేను చూశాను కృష్ణుడనే దేవుడిని పెట్టాలి అని వాడు నిశ్చయించుకున్నారు నేను ఉన్నాను అప్పుడు ఈ కృష్ణుడనే దేవుడిని ఎక్కడి నుంచి పట్టుకురావాలి అని ఆలోచించారు ఆలోచించి ఒకటన్నాడు తమిళనాడులో దొరుకుతారేమో అంటే ఇంకోడు తమిళనాడు కృష్ణుడు దొరకదా గణపతి శివుడు ఇలాంటివి దొరుకుతాయి తప్ప కృష్ణుడు కావాలంటే నువ్వు నాకు పోవాలి అని మొదలు ఇంకోటి చెప్పాడు కృష్ణుడు కాశీలో దొరుకుతాడు అప్పటికప్పుడు మనలో ఎవరు కాశీ వెళ్ళి కృష్ణుని పట్టుగా దొరుకుతారు అని వాళ్ళలో తెలుసుకున్నారు ఒకటి పేరు నిర్దేశిస్తాను వీళ్ళు వెంటనే వాడిని నువ్వు కాశీ వెళ్ళి కృష్ణుని పడుకొస్తావా వాడు ఖాళీగా ఉన్నాడు టీచరు వేదో కాలంలో శరంలో ఖాళీగా ఉన్నాడు కాశీ చూసినట్టు గంగలో స్నానం చేసినటువంటి టిక్కెట్ డబ్బులు వీటేసినారు పై ఖర్చులు కూడా వీటేసినారు పైగా కృష్ణుని పట్టుకొచ్చినటువంటి ఒక ప్రత్యేకత వాళ్ళు నేను వెళ్ళి వస్తాను వీళ్ళు చేతిలో ఇరవై వేల రూపాయలు పెట్టాను వెంటనే వాళ్ళు కాశీ వెళ్ళి డ్రైవ్ ఎక్కి కాశీ అక్కడ రూపాయలు పెట్టి కృష్ణుడని అమ్ముతున్నాను మీకు వెళ్ళేప్పుడే రాష్ట్రం వెళ్ళేది ఎటువంటి కృష్ణుడు కావాలి ఎంత కృష్ణుడు కావాలి అప్పుడు వాళ్ళు చెప్పుకున్న దానికి తగ్గట్టుగా కృష్ణుడు చిన్న పెద్ద కృష్ణుడు అమ్ముతున్నారు ఇప్పుడు డెలికేషన్ అంతా పిల్లకి ఒకటి పనులకు వెళ్తే అలా వీళ్ళు పేదవాడి వీళ్ళు పేదవాడటంలో దిట్ట అందుకే వీళ్ళు పంపించారు నారాయణ కోరిక పంపిస్తే ఆ వంద డబ్బులని వాడికి ఇచ్చి ఒక కృష్ణుడు పంపించారు వచ్చి దేహంతో వదిలిపెట్టి పంపించాను వాడు ఆ అన్ని వాడిని వాడిని కాల్ చేస్తే మెడకి మెడకేస్తే కాలుకి వేసి వేరే వాడిని సాయం చేసి అమ్మడు అనే లెవెల్ దాకా వాడిని విసిగింగ్ చేసి ఆఖరికి ఒక కుటుంబాన్ని చేసి వీళ్ళు గతికి గతికి మొత్తానికి ఒక పది రూపాయలు ఆ కృష్ణుడికి కడిగించి ఆ కృష్ణుని గడ్డిలో ప్యాక్ చేయించి గడ్డిలో ప్లాస్టిక్ లో ప్యాక్ చేయించి దాన్ని మళ్ళీ ఒక పెట్టెలో కట్టి ఆ పెట్టెని పెట్టెలో పెట్టి మళ్ళీ బయలుదేరి పడుకొచ్చాడు అది కూడా కృష్ణుడు పడుకొచ్చాడు కృష్ణుడు పడుకొచ్చాడు వీళ్ళందరూ మహా మహోత్సాహాన్ని పడతారు ఆ కృష్ణుని గుళ్ళో పెట్టారు పెట్టు ఊళ్ళో పెట్టారు సరే చదువుకున్న కట్టుకుంది భూమి చదువుకున్న పెట్టుకుంది భూమి కడతారు అలాంటి భూమి భూమి ఇప్పుడు మన నారాయణ గారు అది పెట్టుకుంది భూమి అలాంటి భూమి ఒకటి కట్టారు కట్టి దాంట్లో పెట్టారు కృష్ణుడు మంత్రాలు వచ్చిన వాళ్ళని పిలిచారు వాళ్ళు ఏ మంత్రాలు చదువుతారు అన్నిటికీ సుద్ధి ఒకే మంత్రం మీరు మీరు విఘ్నేశ్వర పూజ చేసినా అదే మంత్రం కృష్ణుని ప్రతిష్ఠించినా అదే మంత్రం అసూయితే అని ఇలాగేదో మంత్రం ఆ మంత్రాలు ఏవో ఉన్నాయి మంత్రాలు ముప్పై నలభై మంత్రాలు ఉన్నాయి వాటిని వాళ్ళు చదువుతారు శ్లోకాలు పద్యాలు వీటిని చదువుతారు వాద్యాలు భజనలు పెట్టుకుంటారు పట్టు పద్యాలు తర్వాత భోజనాలు ప్రసాదాలు స్వీట్లు సమృద్ధిగా తయారు చేస్తారు తర్వాత చెవులు మొత్తం మార్కెట్ లో ఉన్న పువ్వులన్నీ తీసుకెళ్ళి పెట్టారు వర్గాలు నీరు వేశారు ప్రాణాలంతా కాల్చారు ఆ కృష్ణాన్ని అక్కడ పెట్టి ప్రతిష్ట చేశారు నేను జీవుడిని ఈయన దేవుడు అనే పూజ చేస్తున్నాను ఇప్పుడు ఈ జీవుడు ఈ దేవుడు అన్నది ఎవరు పెట్టుకున్నాడు <laughs> కృష్ణుని అడగచ్చు కదా కృష్ణ నీ స్వరూపం ఏమిటి నీ స్వభావం యొక్క నువ్వు ఏమిటి అని అడగచ్చు కదా అడిగితే ఆయన ఏం చెప్పాడు అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితారో మాట చెప్పాడు ఆయన అర్జున నీ అజ్ఞానం పోయిందేమో అని నేను ఆశపడుతున్నాను కదా గుడాకేశ అర్థం అది గుడాక అంటే అజ్ఞానం మీ అజ్ఞానం పోయింది పడితే నేను స్వప్నం అనుకుంటున్నాను నేను నేను మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాను అని చెప్పాడు మొదటి ఏం చెప్పాడు అవజానంతి మా మూలాహ మాషి సర్వాశేఖర పరం భావజానంత మమ్మ బ్రహ్మేశ్వరం అంటే కుటుంబం అన్నింటి మాత్రమే కాకుండా సకల ప్రాణులన్నింటి ఎందు వ్యాపించి ఉన్న ఏ చైతన్య శక్తి కలదో అది నేను నన్ను ఒక మనుష్య రూపంగా ఉన్నానని నేను కృష్ణుడు గురించి నేను తెలియనప్పుడు కృష్ణుడిని అడిగి ఆయన చెప్పి చేసిన కాదు కష్టం అవ్వలేదని చేయాలా అది కూడా చేయదు వీళ్ళు అన్ని వీడి నడిచి చేసేస్తాడు కృష్ణుడు ఏంటంటే గొప్ప చూపిస్తాడు అంటే ఆ రజో గుణము తమో గుణములో ఆ వెలుగు ఆ చైతన్యం ఈ కల్పనంతటి మూలంలో చైతన్యమే కలదు ఇది కల్పన అని చెప్పి దానికి మూలంలో కూడా చైతన్యమే గలదు ఈ భేదము అసత్యము అని తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకోవడం వెనక కూడా చైతన్యమే కాబట్టి నేను అనుకోగలను దేవుడు నాకంటే వేరే ఉన్నాడు అనేటువంటి ఒక ఆభాసం నుండి ఒక కల్పన నుండి జీవుడు ఈశ్వరుడు భేదము ఒకసారి నేను జీవుడు ఆయన దేవుడు అన్నప్పుడు ఈ జగత్తు నాకంటే వేరే ఉన్నది దేవుని కంటే కూడా వేరే ఉన్నది అయితే దీన్ని ఎవరు పెట్టారు ఈ జగత్తుని ఎవరు పెట్టారు ఇది ఎలాంటిదంటే ఈ ప్రశ్న ఎలాంటిదంటే మహానుభావంలో ఎవరు రాసినారు అని అడిగే గురువు గారు విద్యార్థిని అడిగాడు ఆ విద్యార్థి చెప్పాడు నేను ఆమెను భయపడిపోయాడు అదేదో తప్పు పని చేసేటని గురువు గారు తల్లిదండ్రుల కోసం అడుగుతున్నారేమో అని భయపడిపోయాడు అనుకున్నాడు నేనేమి అలాగేమీ రాజకీయ నేను రాయి ఎవరు చెప్పాడు అని చెప్పి ఎన్ని రోగాలు ఏమిటి ఆశ్చర్యుడిపై ఎవరో విద్యార్థి అలా చెప్పాడేంటి అని మేస్టార్ని అడిగారు అంటే ఏం చెప్పాడు వాడే రాసుకుంటానండి అమృతం చెప్పేవాడు ఇంజనీరింగ్ తను తెలియకుండా హెడ్ మాస్టర్ ఏంటండి ఎందుకంటే మహాభారతం ఎవరు రాశారు నేను అడిగితే నేను రాయలేదు నా కుర్రాడు కాదు వాయిస్తాను కానీ మీకు ఎందుకు వాయిస్తాను ఏమిటి పరిస్థితి ఏదో జరిగితే నేను వాళ్ళంటే మీకు కూడా ఇస్తాను మీరు కూర్చోండి కాఫీ చేసి కాఫీ వాళ్ళు ఇద్దరు ఎవరో ఎవరు తీసుకుంటాను ఈ పొరపాటు నేను వాళ్ళ కోపం ఈ సంసారాన్ని ఎవరు పెట్టాడు అంటే వెళ్ళే వెళ్ళలేదు వాళ్ళు ఎవరు పెట్టాడు ఇంకా నీకు అనుమానం దేవుడు పెట్టాడు మా చిన్నప్పుడు మమ్మల్ని ఎక్కడానికి దేవుడు ముక్తివారు ఎలా ముక్తివారంటే ఆ బుద్ధి లేదు దేవుడు మిమ్మల్ని ముగ్గురులో ఒక చోట పెట్టే దేవుడు కాదు అంటే మేము ముగ్గురు ఉండి ఒక అలా చేసుకోవాలి ఈ ముగ్గురిని ఆ బుద్ధి దేవుడు ఒక పెట్టాడు అది దేవుడు బుద్ధి మమ్మల్ని బుద్ధి ఆ రకంగా ఈ దిక్కుమాల ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు మీరు సృష్టించారా మీరు సృష్టిస్తే దేవుడే సృష్టించారు అది ఈ విధంగా మనిషి ఒక సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ఎవరో తెలిసిన సత్యము ఆ స్థితి అంటే ఉంది అని మీరు ఏదైతే అంటారో ఆ ఉంది మీరే ఆలోచిస్తారు is my child. తెలియజేయండి అని ఏదైతే మీరు అంటారో ఆ జ్ఞానం మీరే శాంతి సుఖము ఆనందము అని ఏదైతే అంటారో అది మీరే all existence all knowledge innocent or bliss innocent మీకంటే భిన్నముగా వేరే ఏమీ లేదు all existence myself all knowledge myself all bliss myself సచ్చిదానంద స్వరూపోహం అని మీరు తెలుసుకోవాలి అది తెలుసుకోలేక నేను లేదు దేవుడు లేదు అని కల్పించుకున్నాను ఇంకా సర్వం ప్రకల్పితం సర్వం అంటే ఏమిటి నేను పెళ్లి చేసుకున్నాను దేవుడు కూడా పెళ్లి చేసుకుని ఉంటాడు పెళ్లి చేసుకుని ఉంటాడు అని మొదలుపెట్టి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని ఉంటాడు అని మొదలుపెట్టి పెళ్లి చేసుకున్నాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు దేవుడు కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండే ఉంటారు అని మొదలుపెట్టి ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు చిన్నప్పుడు పడ్డది ఉంటుంది ఒక సినిమా వచ్చింది ఆ సినిమా నేను చూడలేకపోయాను నాకేదో ఆటంకాలు వచ్చి నేను చూడలేకపోయాను అది వెళ్ళిపోయాను మరి ఎలాగే నాగేశ్వరరావు గారి సినిమా చూడకుండా వెళ్ళిపోతే ఎంత లాస్ అప్పుడు ఆ సినిమా చూసిన వాడిని వాళ్ళు పట్టుకున్నా మా బావ చూశాడు ఆ సినిమా మా బావ పట్టుకున్నా బావ ఆ సినిమా ఎందుకు చెప్పాలా ఆయన చెప్పాడు ఒక గంట సేపు చెప్పాడు అది విని అదంతా బుద్ధిలో పోయి యాక్షన్ ఫ్యాక్టర్ అయ్యి దాని అంతని బుద్ధిలో పెట్టుకుని ఎవరో అడిగారు నువ్వు ఆ సినిమా విజయం విజయం వాళ్ళు మళ్ళీ ఇంకొకటి అడిగారు మొన్న మొన్న ఆ సినిమా చూశాను మా బావ ఉన్నాడు వాళ్ళు చూడలేదు అన్నాడు చూడకూడదు చూశాను తర్వాత ప్రశ్న అడుగు అని చెప్పాను చెప్తే ప్రశ్న అడిగి చెప్పాను అప్పుడు మా బాబట్టాడు దేవుడు చెప్పింది ఏమి చెప్తున్నాడు వీడు అని ఒక బాబట్టాడు అంటే నేను నా గౌరవం వీడు దేవుడి గురించి చెప్పే మాటలన్నీ ఎవరు చెప్పింది మీరు వీళ్ళు చెప్పడమే తప్ప వాళ్ళు అనుభవానికి తెచ్చుకుని చెప్పింది ఏదైనా ఉందా దేవుడికి గులాబీ సెంట్ అంటే చాలా ప్రీతి నీకు ఎలా తెలుసు దేవుడికి జలం వేసిన అన్నం గుడాన్నం అంటే చాలా ఇష్టం నీకు ఎలా తెలుసు దేవుడు పీజా తింటాడేమో గుడాన్నం జరిగేమో పీజా పీజా తెలుసు గుడాన్నమే తింటాడు ఎందుకంటే దేవుడు ఇండియన్ ఇతని దేవుడు కాదు తెలుగు అయితే తీర్థండి అని వీళ్ళు ఒక ఉపాసన కోసం ఏదైనా ఒక ఉపాధి పెట్టుకోవాలి మహర్షులు కొంత సౌకర్యాన్ని ఇచ్చారు ఉపాసన కోసం ఉపాసన కూడా ఇంతవరకు ఆ మనసులో ఉండే వికారములను దేవుడికి సమర్పించేసి తన అహంకార మమకారాన్ని సమర్పించడానికి ఒక ఆలంబనం ఉంటే బాగుంటుంది అని దేవుడు ఓ దేవుడికి పెట్టాడు మహర్షులు పెట్టాడు ఉపాసన వీళ్ళు ఆ సంగతి మరిచిపోయి ఈ భేదమే సత్యమును నిశ్చయించుకుని ఆ దేవుడికి చిరవులు కలవలు అన్ని ఏ రూపంలో ఉపాసించమంటారండి ఏముంది అంటే మొదలై మనుష్య రూపంలోనే ఉపాసించు మీ జాతీయ రూపం అదే కనుక ఆ రూపంలోనే ఉపాసించు అంటే వీడు అయితే ఒక దేవుడు మనుష్య రూపంలో ఉండదు కదా అని వీడు అనుకుని అయితే దేవుడు మనిషిలాగే ఉంటాడు మనిషికి చెవులు ఉంటాయి కాబట్టి దేవుడు కూడా చెవులు ఉంటాయి వీడు అప్పుడప్పుడు కుండలాలు పెట్టుకుంటాడు అప్పుడు దేవుడు కూడా కుండలాలు పెట్టుకుంటాడు ఎవరు కుండలాలు పెట్టుకుంటాడు ఏమైనా అర్థం కాదండి మీకు ఆలోచన చెప్పండి వీడు కుండలాలు ఎందుకు పెట్టుకున్నాడు అంటే కొండను పెట్టుకున్నట్లయితే ఏదో కొంత శోభ వస్తుంది వన్నే పలుకుతుంది అని పెట్టుకున్నాడా లేదా కొండలను పెట్టుకున్న వాళ్ళల్లా తనలో లేని ఒక వన్నే కొరకు పెట్టుకున్నాడు కదా మరి దేవుడు కొండవాళ్ళు పెట్టుకుంటే ఆయన కూడా అలాగే పెట్టుకుని ఉండాలి కదా అప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు మనలో ఏది ఒక వంద కోసం కుండవాళ్ళు నీళ్ళు పెట్టుకుంటే దేవుడు కూడా కుండలాలు పెట్టుకుంటే అది దేవుడికి శోభయా లేకపోతే అశోభయా కాబట్టి దేవుడు దేవుడు ఎప్పుడు అవుతాడంటే ఆభరణాలు పెట్టుకోవడం మానేసి పెళ్లి చేసుకోవడం మానేసి ఒక స్థానము వదిలే స్థానము అంటే ఆల్ ఎగ్జిస్టెన్స్ ఇస్ మై అది స్థానం చైతన్య స్వరూపుగా ఉంటే అది దేవుడు అవుతాడు అంతేకాని కుండలాలు పెట్టుకుని గులాబీ చెట్టు జుట్టుకు రాసుకుని ఇక్కడ అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేస్తే వాళ్ళు సంసారం ఉంటారు తప్ప దేవుడు అవుతుంది ఎవరికి చెప్తారు ఈ మాటలు ఎవరికి చెప్పారు ఎవరికి కూర్చొని పెట్టారు ఎవరికి చెప్తారు కాబట్టి ఈ చిలవల మీద పలవలు పలవల మీద మరిన్ని చిలవలు సెల్ఫింగ్ చేసుకుని ఏవేవో చేసేసి సంసారాన్ని అలా పెంచుకుంటూ మనిషి యొక్క స్వభావం అధ్యాత్మ విద్యలో ఈ కల్పాలన్నింటినీ నిలబడుతున్నది సర్వము తనలో విలీనం చేసుకుని తాను ఆత్మనిపుడుగా నిలిచి ఉంటుందిగా ఇది అధ్యాత్మని పేరు కసుకున్నారు ఈ శ్లోకాలు ఇలాగే ఉంటాయి మరి మీరు ఓపికగా పరిశీలించాల్సి మళ్ళీ అన్నాము మాయా మాయాశక్తి జీవుడు ఈశ్వరుడు కల్పితము ఏవా కల్పించబడిన తత్వములు మాత్రం ఆ జీవేశ్వరులచే సర్వం సర్వము కల్పితం కల్పించబడినది ఇప్పుడు మీరు పెద్దలు చెప్పండి నేను చేసిన వ్యాఖ్యానము ఆ శ్లోకానికి అనురూపంగా ఉందా లేదా రూపంగా లేదా నేను ఏదైనా హద్దు దాటేవన్నా లేదు సర్వం ప్రకల్పితం The Shruti says that Maya, reflecting Brahman, creates అంటే ఆశ్రమం నాకు విధంగా దానికే బ్రహ్మాండే జీవాన్ని ఈశ్వర ఇందే కాదు create the whole of the create అంటే సృష్టి అనే అర్థంలో రాశాడు ఆయన అనువాదం కానీ పైన శ్లోకంలో సృష్టి అనే మాట లేదు కల్పిత అనే మాట కలదు that will almost take no టీకాకారులు రాశాడు వయోహ మాయా విద్యయో ప్రతిబింబికం బ్రహ్మ చైతన్యమేవ ఈశ్వర జీవశ్చ ఇది ఉచ్యతే కుండలో నీళ్లు పెట్టి దాంట్లో పడ్డ ప్రతిఫలనము జీవుడు సముద్రంలో పడ్డ ప్రతిఫలనము దేవుడు అవడానికి రెండు ప్రతిఫలనములే ఈక్షణాయుక్తేషాంత సృష్టిరీశేన కల్పిత జాగ్రదాదిమోక్షాంత సంసారో కల్పిత ఆ శ్లోకం లేదు జీవితంలో నష్టపడింది నిజం చేసిన బాగుంది